శ్లోకం చదివితే అప్పుడు మూడో శ్లోకం బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమైనం శ్రీదక్షిణామూర్తయే ఇదే కదమ్మా అవునండి వీళ్ళు వీళ్ళు మొదటగా కూడా వెళ్ళలేదుగా దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజ పశ్యన్నాత్మని మాయయా బహిరిభూతం యథా నిద్రయా చదవండి మొదటి శ్లోకం చదవండి విశ్వం దర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ఆదిశంకరులు ఆదిశంకరులు ఐదు సంవత్సరాల వయసులో మొట్టమొదట చెప్పిన స్తోత్రం కనకధారాస్తవం మొదట చెప్పిన స్తోత్రం ఏంటండి కనకధారాస్తవం అద్వైత ఆమ్నాయ చతురామ్నాయ పీఠాలని స్థాపించిన తరువాత అద్వైత బోధన అంతా రంగరించి చెప్పినటువంటిది దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అద్వైతామృత సారం అంతా కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుందన్నమాట ఇది ఈ చివర అది ఆ చివర ఒడ్డుకు మొదట్లోనేమో కనకధారాస్తవం ఒడ్డుకు చివర ఒక నదిగా భావిస్తే అద్వైతామృతాన్ని దానికి అవతల ఒడ్డు దక్షిణామూర్తి స్తోత్రం అయితే ఎవరైనా సరే ఈ అద్వైత సిద్ధిని పొందాలి అంటే తప్పనిసరిగా దర్శన శక్తిని కలిగి ఉండాలి ఆ దర్శన స్థితి లేకుండా అద్వైత సిద్ధిని పొందడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి సాధకుడు తప్పనిసరిగా మొదటి శ్లోకంలోనే చెప్పాడు ఏమని చెప్పాడు ఎట్లా ఉండాలట స్వాత్మానమేవాద్వయం అర్థమైందండి బోధించే గురువు గారికి శిష్యుడు వినేటటువంటి శిష్యుడు గారికి మధ్య అద్వైత సిద్ధి ఉండాలి గురువు శిష్యుడు ఏకమైనటువంటి ఏకత్వానుభూతిలో ఉన్నటువంటి స్థితిలో ఉండాలి అప్పుడు మాత్రమే అద్వైతకి అద్వైతానికి సిద్ధి దశ అయినటువంటి ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది మాటగా వాచగా అంటే అవాంగ్మానస గోచరమైనటువంటి పరబ్రహ్మ పదార్థం వాక్కుతో తెలియజెప్పడం సాధ్యమయ్యే అంశం కాదు అద్వైతానికి చివరి మెట్టు పరబ్రహ్మ పదం అటువంటి పరబ్రహ్మ పదాన్ని సూచించేటటువంటి సూచన వాక్యాలే ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నాయి కాబట్టి ప్రారంభించడమే ఎక్కడ ప్రారంభించారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా భూయూతం యథా నిద్రయా సాక్షాత్కరణాద్భవేత్ పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీగురుమూర్త శ్రీదక్షిణామూర్త బోధించేటటువంటి గురువు దక్షిణామూర్తి అనేటువంటి మౌన వ్యాఖ్య ఉండి బోధించాలి వినేటటువంటి శిష్యుడు కూడా సత్శిష్యుడై అట్టి సద్గురుమూర్తిని ఆశ్రయించి సద్గురు హృదయాంతరంగితంలో ఉన్నటువంటి ఆయా పరబ్రహ్మ పదము యొక్క అనుభూతిని నిర్విశేషంగా నిర్వికారంగా నిర్వికల్పంగా పట్టుకోగలగాలి ఈ మూడు లక్షణాలు శిష్యుడు ఉండాలి ఏమిటండి అవి నిర్విశేషం నిర్వికారం నిర్వికల్పం ఈ మూడు లక్షణాలతో సత్శిష్యుడు ఈ పరబ్రహ్మ పదంలో భ్రమిస్తున్నటువంటి స్థితమై ఉన్నటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క హృదయాన్ని ఆయన ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి అనుభూతి చెందే ప్రయత్నం చేయాలి వాచాగా వాచ్యార్థంగా దీన్ని అనుసరిస్తే ఆశ్రయిస్తే ఎన్ని జన్మల పాటు ప్రయత్నించినా కూడా ఈ స్థితిని పొందలేదు అనేది ఇందులో ఉన్నటువంటి సత్యం అనమాట కాబట్టి అధికారిత్వం అనేది అలా ఉండాలి మీరందరూ అట్లాంటి అధికారిత్వాన్ని పొందాలన్నమాట అయినా ఆ స్థితిని అందించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట సాధ్యమైనంత వరకు కిందకు దిగి వచ్చి దాన్ని వాచాగా చర్య చెప్పడానికి వీలు కాకపోయినప్పటికీ కింది స్థాయిలలో అంటే ఎన్ని స్థితులు ఉంటాయి జీవుడు ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ ఈ నాలుగు స్థితి భేదాలుగా జీవులన్నీ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా మానవులు ఈ నాలుగు స్థితి భేదాలలో ఉంటారు జీవభావంతో ఉండేవారు ఆత్మభావంతో ఉండేవారు బ్రహ్మభావంతో ఉండేవారు పరబ్రహ్మ పదమును అధివసించినటువంటి వారు ఈ రకమైనటువంటి నాలుగు స్థాయి భేదాలతో వీటిని ఏమన్నారండి వివేకంలో స్థాయి భేదాలు అనమాట జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి స్థాయి భేదాలు ఇవి జీవుడు ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ వారి వారి జీవన విధానాన్ని అనుసరించి వారి వారి ముక్త స్థితిని అనుసరించి వారి వారి అనుసరించి ఈ స్థాయి భేదాలని స్థితి భేదాలని సూచించడం జరిగింది కాబట్టి క్రమముక్తిలో జీవుడు ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ ఈ నాలుగు క్రమముక్తిలో మార్గాలుగా నిర్ణయించబడ్డాయి సాధన సాధ్యమైనటువంటి అన్ని సాధనలు కూడా జీవుడు ఆత్మ పరిధిలో మాత్రమే ఉంటాయి ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు బ్రహ్మానుసంధానం ద్వారా బ్రహ్మనిష్టను పొందాలి ఇదొకటే సాధన అక్కడ వేరే ఇంక సాధనలు ఏమి ఉండవు మహావాక్య నిర్ణయ పద్ధతిగా లక్షణ పద్ధతిగా బ్రహ్మనిష్టను నిర్ణయం చేయబడాలి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు అవా వార్తీక నిర్ణయ పద్ధతిగా ఈ పరబ్రహ్మ పదాన్ని సూచన ద్వారా పొందాలి ఇది ఇందులో ఉన్నటువంటి నడక ఈ నడకని సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయా అర్హతలను అనుసరించి అధికారిత్వాన్ని అనుసరించి సాధించటం వీలవుతుంది అంతేగాని సద్యోముక్తులుగా అంటే నెత్తి మీద చేయి పెట్టేటటువంటి హస్తమస్తక సంయోగం ద్వారా ప్రేరేపించవచ్చు కానీ ఇది చాలా అత్యంత అరుదైన సంఘటన అలా జరిగింది పరమహంసకి వివేకానందుడికి అరవిందుడికి మాతా అరవిందుడికి భగవాన్ రమణులు కావ్యకంఠ గణపతి ముని ఇలాంటి సందర్భాలు భారతదేశంలో చాలా ఉన్నాయి కానీ ఇది ఒక్క శిష్యుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది తడతేరినటువంటి మహానుభావుడికి ఒక్కడికి ఈ స్థితిని అనుగ్రహించేటటువంటి సమర్థత అవకాశం కాలంలో ఉంటుంది కాలాన్ని మీరినటువంటి మహానుభావులు కాలంలోకి దిగి వచ్చి ఒక్కరికి మాత్రమే సహాయం చేయగలిగే అవకాశం సృష్టి ధర్మంలో ఇవ్వబడింది ఇలా ఏదైతే చేయబడుతుందో మరలా రెండవసారి చేసే అవకాశం ఉండదు ఇట్లా పారంపర్యంగా అనుచానంగా ఒకరిచే మరొకరికి ఇవ్వబడుతూ వస్తున్నటువంటి సూచనా పద్ధతిని అనుసరించే ఈ దక్షిణామూర్తి స్తోత్రం చేయబడింది ఇప్పుడు ఈ దృష్టితో మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేయాలన్నమాట మొదటి శ్లోకంలో విశ్వాన్ని దర్పణ దృశ్యంగా చూడగలిగేటటువంటి సమర్థతను సాధించాలి ఒక దర్పణంలో కొండ అద్దమందు కొంచెమే కనపడదా అనేటటువంటి లక్షణాన్ని చూపెట్టారనమాట ఎంతటి పెద్దదైనా కూడా దర్పణ దృశ్యంలో చిన్నదై లేనిదై కనపడుతుంది నేను ఎలా స్వీకరించాలి నీవు నీ యొక్క దర్శన శక్తి దృక్శక్తి ఎంత ఉండాలయ్యా అంటే సమస్త జీవరాశి ఒక బిందువు సమస్త జీవరాశి కూడా పంచభూతాత్మకమైనటువంటి జగచ్చక్షువైనటువంటి సూర్యస్థానం నుంచి చూచినప్పుడు ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్తము కూడా ఒక బిందు స్థానంగా మారిపోయింది అదే జగచ్చక్షు స్థానాన్ని సూర్యగోళం నుంచి అవతలకి నడిపి ఒక కేంద్రక స్థానాన్ని కనుక తీసుకువెళ్ళినట్టయితే బ్రహ్మముగా మారినట్లయితే ఆ బ్రహ్మము ఆ బ్రాహ్మీభూత స్థితి నుంచి చూసినప్పుడు ఈ సౌర కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఒక బిందువుగా మారింది ఇంకా అంతకంటే పైన విశ్వం అనేటటువంటి స్థాయికి తీసుకెళ్ళి తీసుకెళ్ళినప్పుడు ఆ విశ్వంలో ఈ సౌర కుటుంబ వ్యవస్థ మాత్రమైపోయింది ఆ అనంత విశ్వానికి అవతల ఉన్నటువంటి అంతరిక్ష స్థానం నుంచి చూసినప్పుడు ఈ అనంత విశ్వము ఒక బిందువు అయిపోయింది ఇట్లా ఒక్కొక్క దానిని దాటుతూ చూడగలిగేటటువంటి అతీతమైనటువంటి అధిగమించినటువంటి దృష్టితో ఎక్కడైతే ఈ దిగువ చెప్పబడినది లేదు తన మూలము లేదు తన కారణము లేదు తన శరీరం లేదు అటువంటి స్థితిని సాధించాలి అలా సాధించేటటువంటి స్థితిని అందించడమే ఈ దక్షిణామూర్తి స్తవం యొక్క స్తోత్రం యొక్క ఉద్దేశ్యం లక్ష్యం కూడా కాబట్టి అటువంటి దర్శన సిద్ధిని పొందినటువంటి మహానుభావులు ఈ రకమైనటువంటి దృష్టిని ఈ రకమైనటువంటి దర్శనాన్ని దృగ్దృశ్య రహిత పద్ధతిని అందిస్తున్నారు అనమాట ఈ విధానాన్ని ఏమంటారంటే దృగ్దృశ్య రహిత పద్ధతి అంటారు ఇక్కడ ద్రష్ట లేకుండా పోయేటటువంటి మార్గాన్ని మాత్రమే సూచించబడుతుందన్నమాట దృశ్యరహిత పద్ధతి ఆత్మ వస్తువు నుంచి బ్రహ్మ వస్తువునకు చేర్చేటటువంటి పద్ధతిగా బోధించబడుతుంది దృగ్దృశ్య వివేకం అంతా ఆత్మనిష్ఠుడికి బ్రహ్మానుసంధానం చేసేటప్పుడు బోధించబడేటటువంటి వివేకాలలో భాగంగా ఉంటుంది ఈ చిట్ట చివరిది పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు దృగ్రహిత పద్ధతి ద్రష్టురహిత పద్ధతి అంటారు కాబట్టి తనను తాను కోల్పోయేటటువంటి విధానంలో ఈ దక్షిణామూర్తి స్తోత్రం బోధించబడుతుంది అందువలనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీయం నిజాంతర్గతం నిజాంతర్గతం దాని యొక్క యథార్థ స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయి దర్శించే ప్రయత్నం చేయి అనుభూతి చెందే ప్రయత్నం చేయి గురువుతో ఐక్యతా సిద్ధిని పొంది అనుభూతి చెంది పొందే ప్రయత్నం చేయి అని చెప్తున్నాడు తస్మై శ్రీ గురవే తస్మై శ్రీ గురవే శ్రీ దక్షిణామూర్తి అటువంటి దక్షిణామూర్తి స్థితిలో ఉన్నటువంటి గురుమూర్తికి నమస్కారం తత్ స్థితిని దాటించేటటువంటి తత్ త్వం అనేటువంటి రెండు స్థితులు లేనటువంటి సర్వదృగ్రహిత పద్ధతిని ఇందులో బోధిస్తున్నారు అన్నమాట అక్కడి నుంచి చెప్పేం చేసి రెండవ శ్లోకంలో మాయా కల్పిత దేశ కాల पुनः వైచిత్ర చిత్రీకృతం నాయన ఈ అనంత విశ్వము కూడా మూడుతో తయారవుతుంది ఆ మూడు ఏమిటి అంటే శూన్యము సంకల్పము కాలము శూన్యము సంకల్పము కాలం ఇవే దేశము కాలము కలన ఈ మూడు లక్షణాలు ఇవి ఏమిటంటే వస్తువులు కావు పదార్థాలు కావు లక్షణాలు ఈ లక్షణత్రయం చేత అవి విషయం తయారవుతుంది అనంత విషయం అంతా కూడా మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం దీన్ని విజ్ఞాన శాస్త్రం ఎలా చెప్పుకొచ్చిందంటే ఫోటాన్ అంటే కాంతి రేణు హలో శబ్ద వైచిత్రి నాద భేదం నాదం అనమాట ఆ నాద శక్తి కాంతి రేణువు రిజనెన్స్ ఫోటాన్ మూడోది ఏమిటి టైం కాలం మూడు ఇమ్మెజరబుల్ థింగ్స్ గా మనకి ఇన్ఫినిట్ థింగ్స్ గా మనం ప్రతిపాదిస్తున్నాం ఏమిటవి టైము స్పేస్ ఈ రెండింటిని ఇన్ఫినిట్ థింగ్స్ గా ప్రతిపాదించి కాంతి రేణువు వాటితో సంయోగం చెందుతోంది అని విజ్ఞాన శాస్త్రం చెప్పింది దీనిని సంస్కృత భాషలో వీళ్ళు ఏం చేశారు స్పేస్ని దేశమని కాలమును కాలమని కలనని కాంతి రేణువు కళ అనే శబ్దంతో సూచించారనమాట కాబట్టి దేశము వచ్చినప్పుడు నాదము బిందువు కళ అవుతాయి ఈ నాద బిందు కళలతో కలిసినటువంటిదే బ్రహ్మాండ సృష్టి దేశకాల కలనలతో కూడినదే విశ్వ సృష్టి ఇది రెండు సృష్టిల మధ్య భేదం అదే జీవ సృష్టికి వచ్చేటప్పటికీ చైతన్య భాగం వచ్చి చేరిపోయింది అక్కడ పంచభూతాత్మకమైనటువంటి చైతన్య సృష్టి ఉంటుంది మీకు తెలిసిన అన్ని ఇందులోనే ఉన్నాయి జీవ సృష్టి భాగమంతా త్రివృత్కరణం చేయబడినటువంటి త్రిపుటి సత్వరజస్తమో గుణాత్మకమై ఉన్నటువంటిదంతా కూడా జగజ్జీవేశ్వర త్రయంతో కూడినదంతా కూడా జీవే జీవ సృష్టి భాగం అనమాట దీనినే బ్రహ్మాండ సృష్టి స్థాయికి తీసుకువెళితే నాద బిందు కళలతో ఉపాసించి అధిగమించేటటువంటి పద్ధతిని తెలియజేస్తారు దానినే అనంత విశ్వ స్థాయికి తీసుకువెళ్ళినప్పుడు కాల కలన పద్ధతిగా సూచిస్తున్నారు కాబట్టి ఈ రకంగా మీరు బీజమును తెలుసుకోవాలట బీజస్యాంతరివాంకురో జగదిదం నీ కనబడుతున్న జగత్ అంతా కూడా ఒక విత్తనంలో నుంచి అంకురించినటువంటి అంకురం వలె కనబడుతుంది బీజం ఏమిటి అంటే అత్రిపుటి త్రిపుటి బీజం అనమాట అయితే బ్రహ్మము పరబ్రహ్మము మధ్యలో ఉన్నటువంటి దేశకాల కలనాలు కాలమునందే ఈ కలన అనేది వ్యక్తమవుతుంది కాలములో ఈ కలన వ్యక్తమై కలనలో దేశం వ్యక్తమై ఒకదానిలో నుంచి మరొకటి తనంతట తానుగా వ్యక్తమవుతున్నటువంటి పద్ధతిగా ఇవి ఏర్పడ్డాయి నిజానికి ఈ మూడు ద్విపుటిగా ఉన్నాయన్నమాట బ్రహ్మము వరకు త్రిపుటి అయితే బ్రహ్మము పైన ద్విపుటి కాబట్టి త్రిపుటి ద్విపుటుల బట్టి తెగ కోసి వేసి తెగ కోసి వేసి అని కదార్థాలలో అందించారనమాట ఇదే విషయాన్ని కాబట్టి బీజమును నిర్బీజం చేసేటటువంటి పద్ధతిగా మనం ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవాలి ఎప్పటికీ తిరిగి అంకురించినటువంటి పద్ధతిగా ఏ కాలములోను అంటే అర్థం ఏమిటి కాలములో దశవిధ ప్రళయాలు ఏర్పడుతూ ఉంటాయి పది స్థాయిలలో ప్రళయాలు ఏర్పడుతుంది ఈ పరిప్రళయాల్ని కలిపి మహాప్రళయంగా సూచించబడుతుంది ఏ ప్రళయ కాలంలో కూడా అది నశించనిదై ఏ కాలంలో కూడా మరల పుట్టనిదై ఉండాలి కాబట్టి అంటే జనన మరణ రహిత పద్ధతిని సూచించేటటువంటిదే ఈ బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః నిర్వికల్ప స్థితి నుంచే సంకల్పం ఏర్పడుతుంది ఆ నిర్వికల్ప స్థితిలో సంకల్పానికి ఆధారభూతమైనటువంటి స్థితి లేదు మూలమైనటువంటి స్థితి లేదు కారణమైన స్థితి లేదు తనకు తానే మొదటి సంకల్పం ఉద్భవించింది ఆది సంకల్పం ఉద్భవించింది ఇదే విషయాన్ని ఎన్ని మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వ్యక్తీకరించారు అవతార్ మెహర్ బాబా దీన్నే లెహర్ అన్నారు సనాతన ధర్మం ఓంకారం అన్నది అట్లా ఆది ఎందు వాక్యం ఉండనని బైబిల్ చెప్పింది ఈ రకంగా ఈ మూ ఒక్కరు ఆ మౌనాన్ని వాక్ పద్ధతిగా చెప్పబోనేటప్పటికీ బ్రహ్మాండ స్థితిలోకి దిగి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది అనమాట కాబట్టి పరబ్రహ్మమును మాటల రూపంలో వ్యక్తం చేయ పూనుకునేటప్పటికీ అది బ్రహ్మం అయిపోతుంది కాబట్టి మనం బ్రాహ్మీభూత స్థితిలో ఉండి పరబ్రహ్మ నిర్ణయాన్ని గురించి బోధించే ప్రయత్నం చేస్తున్నాం అనమాట బ్రహ్మనిష్ఠుడై ఉండి పరబ్రహ్మ నిర్ణయాన్ని గురించి సూచించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బోధించే పద్ధతిని బీజస్యాంతరివాంగురో జగదిదం రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కళనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా ఎటువంటి ముక్తిని సాధించాలయ్యా నువ్వు మహాయోగివై మహాయోగి ఎవరు సదాశివుడే మహాయోగి ఇంకెవరూ లేరు ఆ సదాశివ స్థితిని పొందినటువంటి ఏ గురువు అయితే ఏ శిష్యుడైతే ఉంటారో అటువంటి సదాశివ స్థితికి ఒక స్వేచ్ఛ ఉన్నదట ఏమిటది అంటే స్థితి కానిది పంచబ్రహ్మలలో భాగమైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివుడు వారి యొక్క సంకల్ప శక్తులైనటువంటి ఇచ్ఛ క్రియ జ్ఞాన ఆది పరాశక్తులు అనే పద్ధతిగా సనాతన ధర్మం దీనిని విశదీకరించింది ఆయా స్థాయి భేదాలతో ఈ పంచబ్రహ్మలు పంచశక్తులు బ్రహ్మాండ విస్తరీకరణ విశ్వాండ విస్తరీకరణ వాటి వ్యవహారం వాటి స్థితి వాటి రక్షణ వాటి లయం ఇలాంటి పంచక్రియలు వాటికి ఉన్నాయన్నమాట సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అనే పంచక్రియలని ఈ ఐదు కలిపినటువంటి స్థితిలో నిర్వహించబడుతున్నది ఈ రకంగా ఈ పంచక్రియలని పంచశక్తులని పంచబ్రహ్మలని పంచీకరణ పద్ధతిగా విశ్వాండ పంచీకరణ పద్ధతిగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దానిని దర్శిస్తారు అలా దర్శించిన పంచీకరణం యొక్క ఉద్దేశం ఏమిటంటే సాంఖ్య విచారణలో బోధించబడేటువంటి పంచీకరణం అంతా కూడా ఆ పంచీకరణ దృష్ట్యా ఆ దర్శన పద్ధతిగా నీవు దాన్ని దర్శించాలి పిండాండ బ్రహ్మాండ ఈశ్వర పంచీకరణలని సాంఖ్య విచారణ పద్ధతులలో బోధిస్తారు ఈ మూడు పంచీకరణలని అందుకున్నటువంటి సాంఖ్యం పూర్తిగా కడతలామలకంగా ఉన్నటువంటి శిష్యుడికి ఏ స్థితికి ఆ స్థితి తారక పద్ధతి అమనస్క పద్ధతి ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడుతున్నది సహజామనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతి దీనిని ఏమంటారండి సహజామనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతి దీనిని ఆశ్రయించే ఈ మౌన వ్యాఖ్య ద్వారా ఈ పరబ్రహ్మ నిర్ణయం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సాధనా విధి ఏమిటయ్యా సిద్ధిస్థితి ఏమిటయ్యా అంటే ఈ సహజామనస్క రాజయో నిర్వికల్ప రాజయోగ స్థితి ఇదే వేదాంతం మొత్తం మీద ఉత్తమమైనటువంటి స్థితి దీనినే ఉన్మని మనోన్మని అవస్థలుగా ఆదిశంకరులు యోగ తారాబడిలో బోధి ఈ ఉన్మని మనోన్మని అవస్థలను ఎవరైతే సాధిస్తారో వారే ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలుగుతారు అని నిర్ణయంగా యోగ తారావళిలో ఆదిశంకర్లు నిష్కర్షగా బోధించారు ఈ రకంగా ఎవరైతే ఈ బీజమును అంకురమును దాని విస్తృతిని దాని వ్యావృత్తిని దాని యొక్క లయాన్ని ఈ ఐదు స్థితులని ఎవరైతే దర్శించి దాటగలిగినటువంటి సర్వదృక్ స్థితిలో ఉంటారో వారు తెలుసుకోగలుగుతారు ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని అనే సత్యాన్ని ఈ రెండవ శ్లోకంలో నిరూపించారు ఇప్పుడు మూడో శ్లోకం చదవండి ఎవరో ఒకరు చదవండి అనురాధ గారికి జలుబు తగినట్లేదే ఇండియాలో పట్టుకున్న జలుబు అమెరికా వెళ్ళినా తగ్గకపోతే सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् हम्म। यत् यत्साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ हम्म। तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये ఆ, నా పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే అతి ముఖ్యమైనటువంటిది అనమాట ఈ శ్లోకంలో ప్రాణప్రదమైనది ఏమిటంటే నా పునరావృత్తిర్భవాంభోనిధౌ భవము అంటే జనన మరణ ఆవృత్తి భవము అంటే జనన మరణ ఆవృత్తి అవాహంభో నిధౌ అది ఎట్లా ఉందట సముద్రం వల్లే ఉందట అంతం లేకుండా ఉందట కాలం అనేటటువంటి సముద్రంలో మనం జీవుడుగా ఆత్మగా బ్రహ్మగా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే వరకు అనేక కాలములలో అనేక దేశములలో అనేకమైనటువంటి దేవతాస్థితులతో అనేకమైనటువంటి నిర్ణయాలతో అనేకమైనటువంటి జన్మలతో మనం పరి చెందుతూ ఉంటాము పద్నాలుగు లోకాలలో ఎక్కడైనా పుట్టవచ్చు ఆ అశరీరులు ఎంతమంది ఉన్నారండి మీరు మొన్న చెప్పండి యక్ష కిన్నెర ముప్పై మూడు కోట్లు కాకుండా యక్ష కిన్నెర కింపురుష గంధర్వ రాక్షసాచ వీళ్ళందరూ అశరీరులే కాబట్టి వీళ్ళందరూ సృష్టిలో ఉన్నారు వీళ్ళందరూ ఆయా సృష్టి యొక్క అధిదేవతలుగా మనస్సు ఆశ ఆవేశించినటువంటి గుణాత్మక త్రిగుణాత్మక శక్తులుగా ఉంటారు కాబట్టి నీ మనసులో ఏ గుణం యొక్క బలం ఏ గుణం యొక్క బలహీనత ఉంటాయో ఆ గుణాన్ని ఆశ్రయించి అశరీరులందరూ నీ మనసులో ప్రవేశిస్తారు అందుకే మీరు ఇప్పటిదాకా బాగానే ఉన్నారండి అంటారు కాసేపట్లో ఏదో తేడా వచ్చేస్తుంది ఇప్పటిదాకా బాగానే ఉన్నవాడికి ఎదుగు తేడా వచ్చేసిందంటే ఆ గుణం ద్వారా వాడు ఆవేశిస్తాడు అనమాట ఆవేశించేటప్పటికి నీలో భావం భేదం వచ్చేస్తుంది ఆ స్థిరత్వం ఉండదనమాట స్థిరమైన సంకల్పం ఉండదనమాట కాబట్టి జ్ఞానం చేత మాత్రమే ఈ పద్నాలుగు లోకాలని లోకములు లోకంబులు లోకేశులు లోకస్తులు అలోకంబకు పెంచి ఇకటి గవ్వల అని చెప్పారా లేదా పోతన భాగవతంలో చెప్పారు కదా కాబట్టి ఎన్నున్నాయి ఆయన కూడా కన్ఫర్మ్ చేసేసాడు పుట్టడి లోకములు లోకేశులు ఎందుకు చెప్పారు ఇలాగా ముఖ్య ఎన్ని విధాలు నాలుగు విధాలు ఏమిటది సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం సాయుధ్యం కాబట్టి మనం కర్మ మార్గంలో యోగ మార్గంలో భక్తి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఈవెన్ జ్ఞాన మార్గంలో కూడా ప్రయాణం చేసేటప్పుడు ఈ చిట్ట చివరిదైనటువంటి సహజ నిర్వికల్ప రాజయోగ స్థితిని సహజామనస్క నిర్వికల్ప రాజయోగ స్థితిని చేరేంత వరకు ఈ దృగ్రహిత పద్ధతిని చేరేంత వరకు వరబ్రహ్మ నిర్ణయ స్థితికి చేరేంత వరకు కూడా మీకు పునరావృత్తి తప్పదు కాబట్టి ఈ మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నాయన పునరావృత్తి నిధి ఈ అనేకమైనటువంటి స్థాయిలలో నువ్వు పొందుతూ ఉన్నటువంటి జన్మ ఏదైతే ఉన్నదో ఆ జన్మని పోగొట్టుకోవాలి అంటే ఒకసారి జన్మించావంటే ఏదో ఒక కాలంలో నువ్వు పోక తప్పదు అర్థమైందండి ఉన్నావంటే పోక తప్పదు కాబట్టి నీ ఉనికిని నువ్వు పోగొట్టుకోవడం అనే పనిలో గనక నువ్వు పడ్డప్పుడు మాత్రమే నీకు ఇది సాధ్యమవుతుంది తన్ను తాను పోగొట్టుకోవడం నాహం అనేటటువంటి స్థితికి చేరటం కాబట్టి అందుకని ఏం చెప్తున్నాడు ఏవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే అన్నారు ఎస్యైవ స్ఫురణం పైన చెప్పినట్లుగా బీజస్యాంతరివాం కురు ఇది మనకెత్తుతోందా నిర్బీజం అవుతుందా నిర్బీజం అవ్వాలంటే ఏం చేయాలి ఆ మూడు పోవాలి కదా శూన్యము శూన్యాతీతము సంకల్పము సంకల్పాతీతము కాలము కాలాతీతము అది ఎలా సాధిస్తావు విత్తనాలు మళ్ళా పుట్టకూడదంటే ఏం చేయాలి వేపుతారు కదా గురువు గారు మీరు కూడా రోజు పల్లీలు వేపుతారా లేదా పల్లీలు వేపితే మళ్ళా పొట్టం అనమాట అట్లాగే ఈ ఎన్ని బీజములైతే ఉన్నాయో ఏ ఏ పరిస్థితులలో అవి అంకురిస్తూ ఉన్నాయో సమగ్రంగా తెలిసిన వాడవై వాటిని పునః అంకురించకుండా ఉండేటటువంటి పద్ధతిగా నిరసించ నేర్పుగలిగిన వాడవై కాబట్టి అచల సిద్ధాంతంలో ఏం బోధిస్తారంటే బృహద్వాసిష్ట సిద్ధాంతంలో ఏం బోధిస్తారు అంటే అన్ని నిరసన ప్రకరణాలే ఉంటాయి అక్కడ చైతన్య తను నిరసన ప్రకరణము అహంకార తను నిరసన ప్రకరణము త్రిగుణరహిత నిరసన ప్రకరణము ఇలా అన్ని నిరసన ప్రకరణాలే ఉంటాయి పదహారు ప్రకరణాలు బృహద్వాసిష్టంలో ద్వాదశి ఉపదేశము వ్యాఖ్యము షోడశి ద్వాదశి ఏమిటి ఉన్నది బయలు సర్వకాలము ఉన్నది బయలు లేనిది ఎరుక ఇది ద్వాదశి అర్థమైందండి ఏతన్మిథ్యా శుద్ధవియ కించిన్ నాస్తి ఇది తేమయా సంస్కృతంలో ఏంటంటే దానికి సూత్రం ఏతన్మిథ్యా శుద్ధవియ కించిన్ నాస్తి ఇది తేమయా షోడశి ఏమిటి నిర్మూలమే తదా జ్ఞానా శరీరం నాస్తి కేవలం జ్ఞాన నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం మూలాన్ని గుర్తిరిగే శరీరం ఇది షోడస్ కాబట్టి ఈ రకమైనటువంటి ద్వాదశి షోడశి బోధని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు సోకగానే భ్రాంతి వదలదవు నీవిక అని మనకి మేలుకొలుపుల్లో కూడా ఉంటుందన్నమాట అటువంటి ద్వాదశి షోడశి పంచదశి బోధలను ఎవరైతే తెలుసుకున్న వారై వాటి ద్వారా దుర్గ్రహిత పద్ధతిని సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు దేనిలోంచి బయటపడ్డారు ఇప్పుడు పునరావృత్తి రహిత పద్ధతిగా మారారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఎస్ఈవ స్ఫురణం స్ఫురణ అనే చైతన్యమే అన్నిటికీ మూలము మారాలి స్మరణం సదాత్మకం సదా అది ఆత్మగా నిలుస్తుంది నీలో స్మరణ ఉందా లేదా ఏంటి నాలో ఆత్మస్వరూపం ఉందా లేదా అని ప్రతివాడికి సందేహం మీకు కూడా అదే సందేహం కదా మీరు ఆత్మస్వరూపులేనండి అంటే ఏమంటారు ఏమనండి నాకు తెలియటం లేదండి అంటారు నీలో స్మరణ కలుగుతుందా లేదా అదే ఆ ఆత్మస్వరూపము స్ఫురించగలిగే శక్తి మానవ దేహంలో ఉందా లేదా అదే నాయన చైతన్యం అంటే ఏం స్ఫురించాలి అని అడుగుతాను ప్రశ్న ఎస్వ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సత్యమేదో అసత్యమేదో నీకు యథాతథముగా స్ఫురించుతోంది అనంత సృష్టిలో జాగ్రత్త స్వప్న సుషుప్తులలో త్రిపుటిలో మార్పు చెందనటువంటిది ఏదో అని సత్యం సత్యం అంటే అర్థం ఏమిటి త్రిపుటిలో మార్పు చెందనది ఏదో అదే సత్యం ఆ సత్స్థితి యొక్క స్మరణ కలగడమే ఆత్మ కానీ ఇంద్రియాలలోకి దిగి వచ్చేటప్పటికి ఏమైంది ఆ సత్స్మరణ కాస్త మరుగై అసత్ యొక్క కల్పన బలపడిపోయింది అసత్కల్పార్థకం భాసతే భాసతే అంటే అంటే ప్రకాశించుట జీవుడికి మరో పేరేమిటి చిదాభాసుడు జీవుడికి మరో పేరేమిటి చిదాభాస చిత్తి యొక్క ఆభాస ఆభాస అంటే ప్రతిబింబం ఆభాస అంటే అసత్కల్పార్థకం భాసతే నిర్వికల్ప స్థితిలో తోచిన సంకల్పము యొక్క ప్రతిబింబ రూపముగా విశ్వము బ్రహ్మాండము పిండాండం అన్నిసార్లు ప్రతిబింబించింది అది ఎన్నిసార్లు ప్రతిబింబించింది విశ్వము బ్రహ్మాండం బ్రహ్మాండం పిండాండం మూడు సార్లు ఇలా ప్రతిబింబించిందట అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచస వేదం ఏం చేసిందట వీటన్నింటినీ బాగా మధించి పరిశోధించి వైదం ఉన్నది ఇది అని నిగ్గు తెలిసింది ఉన్నది ఇది అని నేను చెప్పిందట ఏ బయలైతే ఏ పరబ్రహ్మమైతే ఏ అంతరిక్షమైతే అనంత విశ్వమును ఒక బిందువు వలె కలిగి ఉన్నదో ఆ బయలులో ఈ విశ్వం అంతా ఎలా ఉంది ఒక బిందువు అర్థమైంది ajoelhe. శిన్యాది దేవతలు భువనేశ్వరి పీఠమైనటువంటి బిందుస్థానమును ఆశ్రయించే పంచశక్తులు పంచబ్రహ్మలు ఉన్నాయి కాబట్టి బిందుస్థాన నిర్ణయం అధిదే అధిదేవతా నిలయం అధ్యాత్మ నిలయం అదే బిందుస్థానము నాదము కళలతో సంయోగించినప్పుడు సృష్టి ఏర్పడింది ఇది బ్రహ్మాండ సృష్టి జగజ్జీవేశ్వర త్రయముతో కూడినప్పుడేమో జీవేశ్వర సృష్టి నాదబిందు కలవతో కూడినప్పుడేమో బ్రహ్మాండ సృష్టి దేశకాల కల విశ్వ సృష్టి ఈ రకంగా ఏర్పడుతోందట ఎస్యైవ స్ఫురణం ఇలా స్ఫురించాలి నీకు జీవ సృష్టిని చూసినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి జగజ్జీవేశ్వరులు తోచాలి దానికి అతీతమైనటువంటి ఆత్మస్థితి తోచాలి ఈ రెండింటిని ఏకకాలంలో దర్శించి ఆత్మస్వరూపుడు అనే నిర్ణయంతో జగజ్జీవేశ్వర త్రయాన్ని నిరసించాలి అదే బ్రహ్మాండ సృష్టిని చూసావు అక్కడ నాదబిందు కళలను చూడగలగాలి ఆ నాద బిందు కళలను దాటినటువంటి బ్రహ్మము అనేటటువంటి బ్రాహ్మీభూత స్థితిని సాధించాలి ఆ అధిష్టాన స్థితిలో నిలబడి ఉండాలి ఆ బ్రహ్మం అనే స్థితిలో నిలబడిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాద బిందు కళలకు అతీతంగా ఉన్నాడు అదే అనంత విశ్వాన్ని దర్శించిన వాడికి దేశము కాలము కలన అనేటటువంటి సంయోగం చేత అది ఎలా ఏర్పడిందో తెలియాలి దానికి అతీతమై ఉన్నటువంటి బయలు యొక్క దర్శన స్థితిలో నిలబడి ఉండాలి ఈ రకంగా వాటి యొక్క స్ఫురణ చెప్తున్నాడు స్ఫురణకు అతీతమైనటువంటి స్థితిని కూడా బోధిస్తున్నాడు అందుకని ఎస్ఏవ స్ఫురణం సదాత్మకం అన్ని చోట్ల ఆత్మశబ్దం సాక్షిత్వాన్ని బోధిస్తుంది అతీతాన్ని బోధిస్తుంది ఎస్ఏవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే జగజ్జీవేశ్వర త్రయంతో కూడిన జీవ సృష్టి లేనిది నాద బిందు కళలతో కూడిన బ్రహ్మాండ సృష్టి కూడా లేనిది దేశకాల కలనలతో కూడినటువంటి విశ్వ సృష్టి కూడా లేనిది అర్థమైందండి ఈ రకంగా అసత్కల్పార్థకం భాసతే అది ప్రతిబింబ సమానమైనటువంటిది ఆ భాషతో కూడుకున్నటువంటి అధిష్టానమైనటువంటి నీవు అసలు వాస్తవంగా ఈ మూడింటి ఎందు ఎరుకగా ఉన్నటువంటి వాడవు నీ మూలాన్ని నువ్వు గనక బయలులో చూడబోతే ఈ అఖండ ఎరుక లేని ఎరుకగా లేని ఎరుక స్థితిని పూర్తి ఈ రకంగా నువ్వు ఎప్పుడైతే చేరావో ఆ రకమైనటువంటి జనన మరణ రహిత స్థితి పునరావృత్తి రహిత స్థితి చేరుకున్నావు స్మరణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వ తత్వం అసి అక్కడ కూడా మూడు శబ్దాలు మూడు స్థితులవి తత్ స్థితి త్వం స్థితి అసి పదస్థితి ఈ మూడు మూడు పదములు అనమాట తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ అనే గురు స్తోత్రాలన్నీ తత్పదంతో ముడిపడి ఉంటాయి నీవెవరు త్వం పదం ఈ రెండింటి యొక్క అసి పదంలో ఏకీకృతమైన పదం అసిపదం అంటే అసిపద స్థితిలో ఈ రెండు లేవు తత్వములు రెండు లేవు అందుకనే తత్వమసి మహావాక్యార్థం ఉపదేశ వాక్యమై పరబ్రహ్మ సూచకమై ఉన్నది ఆ అసిపదం అనేటువంటి పరబ్రహ్మ పదంలో ఎవరైతే నిలిచి ఉన్నారో వాళ్ళు సహజామనస్క నిర్వికల్ప రాజయోగులు వాళ్ళు దేశికులు ఇటు దేశికేంద్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కళాతీతులు వాళ్ళు పూర్ణ గురువులు ఇటువంటి పూర్ణ గురువులను ఆశ్రయించి కాలాతీత స్థితిని సాధించాలి ఎస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా కాబట్టి వేదం ఏ నిర్ణయం చెప్పిందట ఇప్పుడు ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని అందించినది ఏదైతే ఉందో అదే వేదం వైదం ఉన్నది పరబ్రహ్మమే మధ్యలో చెబుతున్నటువంటి కల్పనలైనటువంటి జీవ సృష్టి గాని జగజ్జీవేశ్వర త్రయంతో కూడిన జీవ సృష్టి గాని నాద బిందు కళలతో కూడినటువంటి బ్రహ్మాండ సృష్టి గాని దేశకాల కలనలతో కూడిన విశ్వ సృష్టి కానీ ఇవి లేనివి ఇవి అసత్ అసత్ కల్పార్థకం భాసతే ఆభాసలు ఎస్యవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితా తిరిగి రానటువంటి బోధను ఆశ్రయించిన వారెవరైతే ఉన్నారో యో బోధ యత్యాశ్రితాన్ ఇటువంటి పునరావృత్తి రహిత శాశ్వత పదమునకు సంబంధించినటువంటి బోధను ఆశ్రయించినటువంటి మౌన వ్యాఖ్యను ఆశ్రయించినటువంటి వారెవరైతే ఉన్నారో యోబోధయత్యాశ్రితాన్ తస్మై శ్రీ తర్వాత ఏంటండి ఏంటండి తర్వాత భవేన్న సాక్షాత్ కరణాత్ కరణాత్ కరణం అంటే ఏవేవైతే ఇందాక చెప్పారే మూడు మూడుగా అవన్నీ కరణములు అవన్నీ కరణములు అటువంటి కరణములు ఏవి కూడా ఈ బయలు దర్శనం పొందినటువంటి వారికి ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారికి మరలా ఆ కరణములు పునరుద్భావం చెందదు ఎస్ సాక్షాత్ కరణాత్ నా పునరావృత్తి అయితే ముందు ఈ కరణాలు ఉత్పన్నం అవుతున్నాయట ధనండి కరణం కార్యం గహ నో గుహ అని అంటోంది కదా ఏమిటంటోంది విష్ణు సహస్రనామం కరణం కార్యం గహనో గుహ నాయన తెలుసుకోవడానికి భూమండలం మొత్తం మీద ఏదైనా అత్యంత రహస్యము అత్యంత గహనము అత్యంత ఏమని చెప్పాలి ఇంకా అత్యంత ఆత్యంతికం ఏదైనా ఒకటి ఉన్నదైతే కరణం కారణం కర్త గహనో గుహ కరణము కారణము కర్త ఈ మూడింటిని తెలుసుకోవడమే అత్యంత రహస్యం ఆత్యంతికం అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావించాడు ఏం చెప్పాడండి ఎస్వ స్ఫురణం సదాత్మకం అసత్ భాసతే साक्षात तत्वमसीति वेद वचसा यो बोधयत्याश्रितान् राधेंटंడి భవేత్ అంటే పుట్టుట భవేత్ అంటే పుట్టుట భవము అంటే పుట్టుట సాక్షాత్ కరణాత్ భవేత్ నా పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైనం శ్రీ దక్షిణామూర్తయే కాబట్టి కారణములేమిటి జగజ్జీవేశ్వర త్రయం నాద కళల కళలనే త్రయం దేశకాల కలనల త్రయం ఇవే కరణములు ఈ కరణముల ద్వారానే కారణములు ఉద్భవిస్తున్నాయి కారణం కారణం కళలో ఈశ్వరుడు ఎవరు బిందు అధిష్టానం ఎవరు బిందు బిందు కళలలో అధిష్టానం బిందు దేశకాల కళలలో అధిష్టానం ఎవరు కాలము కాలం కాలం అర్థమైందండి కారణం కారణం తెలిసిందిగా కారణము తెలిసింది కారణం కర్త ఈ మూడిట్లో ఎవరు ప్రధాన లేరు కాబట్టి పరబ్రహ్మ పదంలో ఆ కర్త లేడు కాబట్టి దీని ఏమన్నారు కర్తృత్వ రహిత పద్ధతి ఏమన్నారండి కర్తృత్వ రహిత పద్ధతి కర్తని లేకుండా చేసేటటువంటి పద్ధతి ఏదైనా ఒకటి ఉందంటే అదే బృహద్వాసిష్ట పద్ధతి అదే పరబ్రహ్మ నిర్ణయ పద్ధతి అదే అద్వైతంలోని చిట్ట చివరి భాగం అర్థమైందా hmm. వారి శ్లోకం ఏం చెప్తోంది అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పర అక్కడ ఒక ప్రతిపాదన చేశాడు ఏం చేశాడండి ఏ కాలములోనూ ఇవి లేనివే సర్వాధిష్టానమైనటువంటి కాలమునందు ఇవన్నీ లేనివే కాబట్టి అట్టి కాలాతీతుడైనటువంటి మహానుభావుడైనటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఈ ఎరుకని పోగొట్టుకోవాలి ఈ అధిష్టాన పద్ధతిగా ఆధా అధిష్టాన ఆశ్రయ పద్ధతి ఏమంటారండి ఆధార ఆధేయ పద్ధతి అధిష్టాన ఆశ్రయ ఆశ్రయం అర్థమైందండి అందుకని ద్విపుటిని బట్టి తెగ కోయాలట అధిష్టానము లేదు ఆశ్రయము లేదు కర్త అనేటటువంటి ఉన్నవాడు ఉన్నంత వరకు వాడికి ఆశ్రయాలన్నీ ఉంటాయి ఆధారం ఉన్నంత వరకు ఆధేయము ఉంటాయి కాబట్టి ఈ విమర్శని సక్రమంగా సాంఖ్యతారక మనస్క పద్ధతిగా ఎవరైతే విచారణ చేసి దర్శన పద్ధతిగా తెలుసుకున్నవాడై అధిగమించి లేని స్థితికి చేరుతున్నాడో తానే లేనటువంటి స్థితికి చేరుతున్నాడో అతడు నా పునరావృత్తిర్భవాంభో నిధౌ ఆయన పనితీ ఏమిటండి మరల పుట్టడు తిరిగి మరల కాలమునందు పుట్టడు పుట్టడు నా పునరావృత్తిర్భవాంభో నిధౌ தஸ்மை ஸ்ரீ குருமூர்த்தயே நமயம் ஸ்ரீ தட்சிணாமூர்த்தயே